పనివడి నీవు కోరినట్టు పనివడి నీవు కోరినట్టు భట్టులలో పెను భట్టులైన నీ జనముల మ్రోల ఆయుధ విసర్జన జయగనించి వచ్చి మెచ్చితిమి మెచ్చితిమి అది సరి ఇది వినుము అనువుగదేని నిల్విడువ మల్దువా ముందుగా నీవెదెల్పుము ఘనతర చక్రరాజమున ఖడ్గమునా గదనా ధనస్సునా దేని నిల్విడువ నీ నీవెదెల్పుమా అందులో ముందు వెనుకలేమి అన్నీ విడువలసినవే కదా